తర్కేన పునః ప్రతిబంధేన ప్రతిబద్ధాని సంతి జాయమానాని సర్వభూతాని త్వాం న విదంతి ఇది అపేక్షాయామిదమాహ ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి యాంతి పరంతప ఇచ్ఛాద్వేషసముత్థేన ఇచ్చా చ ద్వేషశ్చ ఇచ్ఛాద్వేషౌ తాభ్యాం సముత్తిష్టతి ఇది ఇచ్ఛాద్వేషసముత్థః తేన ఇచ్ఛాద్వేషసముత్థేన కేన ఇది విశేషాపేక్షాయాం ఇదమాహ ద్వంద్వమోహేన ద్వంద్వనిమిత్తో మోహో ద్వంద్వమోహ తౌ ఏవ ఇచ్ఛాద్వేషౌ శీతోష్ణవత్ परस्परविरुद्धौ सुखदुःख तद्धेतुविषयौ यथाकालम् सर्वभूतैः सम्बध्यमानौ द्वन्द्वशब्देन अभिधीयेते तत्र यदा इच्छाद्वेषौ सुखदुःखतद्धेतुसम्प्राप्त्या लब्धात्मकौ भवतः तदा तौ सर्वभूतानाम् प्रज्ञायाः स्ववशापादनद्वारेण परमार्थात्मतत्त्वविषयज्ञानोत्पत्तिबन्धकारणम् मोहम् जनयतः न हि इच्छाद्वेषदोषवशीकृतचित्तस्य यथाभूतार्थविषयज्ञानम् उत्पद्यते बहिः अपि किमोक्तव्यम् ताभ्याम् आविष्टबुद्धेः सम्मूढस्य प्रत्यगात्मनि బహుప్రతిబంధే జ్ఞానం చ ఉత్పద్యతే ఇతి అతః తేన ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత భరతాన్వయజ సర్వూతాని సమ్మోహితాని సంతి సమ్మోహ సమ్మూఢతాం సర్గే జన్మని ఉత్పత్తికాలే ఇది ఏతద్ యాంతి గచ్చంతి హే పరంతప మోహవశాని ఏవ జాయమానాని జాయంతే ఇది అభిప్రాయ యత ఏవం అతః తేన ద్వంద్వమోహేన ప్రతిబద్ధప్రజ్ఞానాని సర్వభూతాని సమ్మోహితాని మాం ఆత్మభూతం న జానంతి అత ఆత్మభావేన మాన్ न भजन्ते